యః పునః అసంయతాత్మా తేన అసంయతాత్మనా దుష్ప్రాప ఇది మే మతి వశ్యాత్మనా తు శక్యో వాప్తుముపాయత అసంయతాత్మనా అభ్యాసవైరాగ్యాభ్యాం అసంయతాత్మా అంతఃకరణం యస్య సహ అయం అసంయతాత్మా తేన అసంయతాత్మనా योगो दुष्प्रापो दुःखेन प्राप्यते इति मे मतिः यस्तु पुनः वश्यात्मा अभ्यासवैराग्याभ्याम् वश्यत्वम् आपादित आत्मा मनो यस्य सः अयम् वश्यात्मा तेन वश्यात्मना तु यतता भूयः अपि प्रयत्नम् कुर्वता शक्यः अवाप्तुम् योग उपायतो यथोक्तात् उपायात्